కీర్తన సంఖ్య నూట పంతొమ్మిది కనకము కనకమే కడును ఇనుమినుమే వెనక సరిదూగితే వెలువకు రాదు హరిగొలిచిన వారి కమరునన్ని సుఖాలు గరిమతో వారల భాగ్యమే భాగ్యము తెరమరగుల కర్మ దేహులల్ల వీరితోడ పురుడు వెట్టుకోబోతే పోలికలు రావు భాగవతులైన వారు పట్టినదెల్లను ఈడేరు చేగదేర వారలు చేసినదే చేత తీగె సంసారమత్తులు తెలియక వీరివలే వేగినంతానయ్యేమంటే వెరవుల బడవు శ్రీవేంకటేశు దాసులు చేసినదెల్లా సృష్టి ఏవంకా పట్టమే ఇటువారికి కావరపు మనుజులు గతిగనేమని వారి తోవల నడవబోతే తూగదు తమకును